ఆకాశవాణి ఇప్పుడు వినండి ఉరి శిక్ష గల్పిక రచన డాక్టర్ సిరి ఈ గల్పికను వినిపించేవారు శ్రీ అంబదపూడి మురళీకృష్ణ గడియారంలోని ముళ్ళు తిరిగి తిరిగి తిరిగి తిరిగి అలసిపోయినట్టున్నాయి నీరసంగా నిదానంగా కదులుతున్నాయి అయినా తొందర నాకు కానీ కదిలే కాలానికి కాదు కదా అసలది దేనికి తొందరపడదు అవును కాలం దేనికి తొందరపడదు దాని పని అది మౌనంగా చేసుకుంటూ పోతుంది కాలం గురించి ఆలోచిస్తూ నా ఆలోచనల్లో నేనే మురికేస్తూ నా కనులకెదురుగా నిలుచున్న సూర్యుని నేను గమనించలేదు ఎప్పుడొచ్చాడో ఎంతసేపటి నుంచి నేను అలా చూస్తున్నాడో నేను చూడగానే ఇక ఆగలేనన్నట్టు వచ్చి గట్టిగా హత్తుకున్నాడు కళ్ళు అలిసేదాకా ఏడ్చాడు గుండెల్లో పొంగుతున్న బాధంతా మాటల్లో చెప్పలేని భారమంతా కూడా తన కన్నీల ద్వారా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు మిగిలిన కొంత సమయాన్ని నాతో గడపాలని నాతో ఏదో చెప్పాలని నన్ను ఓదార్చాలని అతని తపన కానీ దేవుడు తనకు అవకాశాన్ని ఇవ్వలేదు తనని మూగవాడిగా పుట్టించి అతని మనసులో మాటను వినే అవకాశాన్ని నాకు ఇవ్వలేదు కానీ ఎందుకో ఏమో సూరితో పరిచయమై కొన్ని రోజులే అవుతున్నా ఈ కొన్ని రోజుల్లో ఏనాడు తాను నోరు విప్పి మాట్లాడకపోయినా సూరి మనసులో ఏముందో అతనేం చెప్పదలుచుకుంటున్నాడో నాకంతా అర్థమైనట్టే అనిపిస్తుంటుంది నేను తనని అంతలా అర్థం చేసుకున్నందుకు సూరి ఎంతో సంతోషిస్తుంటాడు అది పూర్తిగా నిజం కాకపోయినా తనకు నిజమైన స్నేహితుడు దొరికాడని ఆనందపడతాడు నాకందుకు అర్హత లేకపోయినా సరే మరి అందుకో ఎందుకో తెలియదు కానీ సూరికి నేనంటే ఎనలేని అభిమానం ఇష్టం ఇష్టం నా కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉండేవాడు అందుకేనేమో రోజు నాకన్నా ఎక్కువ తనే భయపడుతున్నాడు బాధపడుతున్నాడు దాచుకోలేని వేదన తరుముతూ ఉంటే దుఃఖం ఆపుకోలేక వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు కానీ సూర్యుని చూసినప్పుడల్లా నాలో ఏదో బాధ అతను వర్తమానంలో నాతో ఉంటూనే ప్రతి క్షణం నా గతాన్ని నాకు గుర్తు చేస్తుంటాడు తనకు తెలియకుండానే నిజానికి సూరికి నా గతమే కాదు నా పేరు కూడా పూర్తిగా తెలియదు నేను ఎలాంటి వాణ్ణో ఏంటో ఏమీ తెలియదు తనకు తెలిసిందల్లా ఒక్క ఒక్కటే ఒక్కటే స్వచ్ఛమైన తన స్నేహాన్ని నాకు పంచటం అదిగో ఆ స్నేహమే నన్ను ఒక్కసారి పది కత్తులతోటి పొడిచినంత బాధను కలిగించేది బాధను కలిగించేది అపరాధన భావం నన్ను నిలువెల్లా తొలిచి వేసేది నా గతాన్ని నా ముందు నిలిపేది ఆ గతం భూతమై నన్ను భయపెట్టేది నన్ను చిత్రవధ చేసేది ఆ బాధ కన్నా చావే చాలా సుఖమని నాకు అనిపించేది ఎన్నోసార్లు చచ్చిపోదామని కూడా అనుకున్నాను కానీ కానీ నేను చేసిన పాపం నేను చేసిన పాపం నన్ను అంత తొందరగా వదిలిపెట్టదని నాకు తెలుసు అది నన్ను ఎంత చిత్రవత చేసినా అది చాలా తక్కువని నాకు తెలుసు అయినా నేను చేసింది పాపము నేరమో కాదు ఊహ కందనంత పెద్ద మోసం పదాల కందనంత పెద్ద దుర్మార్గం ఏ స్నేహాన్నైతే సూర్యు నాకు అందిస్తున్నాడో అదే స్నేహాన్ని సూర్య కన్నా లక్ష రెట్లు ఎక్కువగా లక్ష్మి నాకు అందించింది కేవలం స్నేహమే కాదు ప్రేమ ప్రాణం అన్ని అంతా తనకంటూ ఏది దాచుకోక తానంటూ ఏమీ మిగలక మొత్తంగా తనని నాకు అందించింది నేనెవరో నా ఏమిటో తెలియని నాకు నన్ను నాకు పరిచయం చేసింది అంతటితో తను ఆగిపోలేదు ఈ ప్రపంచానికి నన్ను గొప్ప వ్యక్తిగా పరిచయం చెయ్యాలని ఆరాటపడింది దాని కోసం శక్తి వంచన లేకుండా శక్తికి మించి ప్రయత్నించేది లక్ష్మి తను నాలో స్నేహితుని చూస్తే నేను మాత్రం తనలో ప్రేమికురాల్ని చూశాను నా క్షేమం కోసం ఏమైనా చేయటానికి ముందుండే స్నేహితురాల్ని బలవంతంగా ఒప్పించి వీలు కాకపోతే నొప్పించి ఆమెను పెళ్లి చేసుకున్న రోజే నన్ను నేను ఒక్కసారైనా తలచి చూసుకోవాల్సింది నా వికృత రూపాన్ని ఆ రోజే నేను తెలుసుకోవాల్సింది ఆ రోజే నేను తెలుసుకోవాల్సింది ఆ రోజే ఆ రోజే నేను ఎంత తప్పో తెలిస్తే ఈరోజు నేను ఇక్కడ ఉండేవాడిని కాదు ఉరి శిక్ష పడ్డ ఖైదీగా జైలు గోడల మధ్య మిగిలిండేవాడిని కాదు అవును అవును నాకు ఉరిశిక్ష వేశారు ఎందుకు నేను హత్య చేసినందుకు అసలు హత్య ఈ పదానికి అర్థం నాకెప్పటికీ అర్థం కాదు కానీ అందరి లెక్క ప్రకారం ఒక వ్యక్తిని శారీరకంగా చంపేస్తే హత్య మానసికంగా చంపేస్తే మానసికంగా చంపేస్తే ఏమో ఏమో దాని గురించి ఎవరు మాట్లాడరు ఎవ్వరు ఎవ్వరు చంపేవాళ్లే కాదు చచ్చేవాళ్ళు కూడా ఎందుకు ప్రేమ నమ్మకం ప్రేమ నమ్మకం వినటానికి చిత్రంగా ఉన్నా నా లక్ష్మి కూడా నేను తనని మానసికంగా చంపేస్తున్న ప్రతిసారి ఇదే జవాబిచ్చింది ప్రేమ నమ్మకం ఒక్కసారి కాదు ఒక్క రోజు కాదు నాలో బుద్ధిని బార్కిచ్చి విచక్షణను దేశకిచ్చి ఆలోచనని అనుమానాలకిచ్చి ప్రేమను సమాధి చేసిన క్షణం నుండి నేను ఆమెను చంపేస్తూనే ఉన్నాను చంపేసిన ప్రతిసారి ఆమె నా కోసం మళ్ళీ జన్మెత్తుతూనే ఉంది ఎందుకు నా మీద అపారమైన ప్రేమతో అణువంతైనా తగ్గని నమ్మకంతో ఎంత పిచ్చిది లక్ష్మి నాలోని మనిషి మృగంగా మారినా ఆ మృగాన్ని కూడా ఆమె మనస్ఫూర్తిగానే ప్రేమించింది లక్ష్మి లక్ష్మి అసలు ఇలాంటి దేవతను చూస్తూ కూడా ఎలా వచ్చిందో నాలో మార్పు అయినా ఒక మగవాడిలో మార్పు రావాలంటే వేరే కారణం కూడా కావాలా తాను మగవాడిని అన్న ఒక్క విషయం గుర్తు చేసుకోవటం చాలదు లక్ష్మి నాలోని మనిషిని మానవత్వాన్ని లక్ష్మి నాకు పరిచయం చేస్తే ప్రభ ఉంది చూశారు ఆమె నాలోని మగవాడిని మృగంలోని వాడిని నిద్రలేపి మరలా నిద్రలోకి జారకుండా లక్ష్మి చేతిలో తిరిగి మనిషిని కాకుండా చేయటానికి నాపై మత్తు వల విసిరింది మద్యానికి నేను బానిసయ్యేలా చేసింది తిడతాను ఎందుకు అనుమానిస్తానో ఏ వంక పెట్టుకొని కొడతానో అసలెందుకు నిత్యం చిత్రహింసలు పెడతానో నాకే తెలియకపోతే ఇక ప్రేమను పంచడం తప్ప ఏమీ తెలియని లక్ష్మికి ఏం తెలుస్తుంది తనకు తెలిసిందల్లా ఒక్కటి నన్ను నన్ను ప్రేమించటం ఆ ప్రేమతోనే నేను ఆమెను ఎంత హింసిస్తున్నా మౌనంగా ఉండిపోయింది నిర్లక్ష్యం మౌనంగా ఉండిపోయింది తనను ఎంత క్షోభ పెట్టినా భరించింది తన దేహాన్ని ఎంత బాధించినా సహించింది కనీసం అప్పుడైనా నాలోని మనిషి మేల్కొని ఉంటే ఈ అనర్థం జరగకపోయింది కానీ వాడు చచ్చి చాలా కాలమే అయ్యుంటుంది నిజంగానే నాలోని మనిషి బతికి ఉండి ఉంటే లక్ష్మి కన్నీళ్లను చూసి కూడా తరక్కపోయేవన్నా ఆమె కాళ్ళ వేళ పడి బతిమాలుతుంటే వినకుండా ఉండేవాడా ఆమెకు ఏ పాపం తెలియదని తెలిసి కూడా తన తప్పులపై ముసుగు వేయటానికి అలా అందరి ముందు నిలబెట్టి లేని నిందలు తనపై వేసి అవమానించేవాడా అంతేకాదు అనరాని మాటల్ని అంటూ అందరి ముందు ఆమెను చెడ్డదానిగా చిత్రీకరించేవాడా లేదు బుద్ధి సంస్కారం విచక్షణ చచ్చిపోయాక ఇక దేహంలో మిగిలేది మృగమే ఆ మృగానికి తన అని పర అనే భేదం ఉండదు నీతి అంతకన్నా ఉండదు ఉండేదొక్కటే ఒక్కటే ఆకలి ఆకలి అణువణువున నిండిన క్రూరత్వంతో నిండి ఉండిన ఆకలి ఉంటుంది లక్ష్మిని చంపేశాడు చంపేశాడు విచిత్రం ఏంటంటే పరమ కిరాతకునైన నా గురించి పూర్తిగా తెలిసి కూడా నన్ను ఏనాడు ఒక్క మాట కూడా అనని సమాజం లక్ష్మి ఎలాంటిదో తెలిసి కూడా ఆమెను నానా మాటలన్నది నేను లక్ష్మిని దారుణంగా చంపేస్తూ ఉంటే తనను కాపాడటానికి ముందుకు రావటం అటుంచి అంతా వినోదం చూస్తున్నట్టు చూస్తుండిపోయింది ఈ సమాజం అంతా ఏ ఒక్కరూ ఏ ఒక్కరూ ఆ దారుణాన్ని ఆపటానికి ప్రయత్నించలేదు నాకు ఉరిశిక్ష పడటం కోసం శక్తివంచన లేకుండా కృషి చేశారు ఫలితం రేపు పొద్దున నాకు ఉరిపడబోతోంది రేపు నాతో పాటు ఉరితీయపడే ఖైదీలందరూ గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు బతికున్నప్పుడు బతుకంటే భయపడని వారు ఎందరినో భయపెట్టి బతికిన వాళ్ళు కూడా చస్తున్నామని తెలిసి చావంటే భయపడుతున్నారు తగ్గిపోతున్న ప్రతి క్షణాన్ని తలుచుకొని భయంతో బాధతో మానసికంగా చచ్చిపోతున్నారు మరణానికి సిద్ధపడవలసిన క్షణం ఒక్కో క్షణం ముందుకు జరుగుతూ ఉంటే సావుని తలుచుకుని కుమిలి కుమిలి కుమిలి కుమిలి ఏడుస్తున్నారు వారి గోడు కనీసం ఈ గోడను కూడా దాటదని తెలిసి కూడా గుండె పగిలేలా ఏడుస్తున్నారు ప్రాణం అంటే ఎంత ప్రాణమో బతుకంటే ఎంత తీపో మనిషి మరి తాను చంపిన వ్యక్తికి కూడా అలాగే ఉంటుందని ఎందుకు తెలుసుకోరు ఏం ఏం అలా తెలుసుకొని ఉంటే అవును అలా తెలుసుకొని ఉంటే నాలాంటి దుర్మార్గులు ఎందుకుంటారు ఈ లోకంలో కదా అవును అవును అవును నా మరణం ఒక్కో క్షణం ముందుకు జరుగుతుంది నా ముందుకొచ్చి వాలాలని ఆరాటపడుతుంది నాకు కూడా అలాగే ఉంది తొందరగా దాని బడిలో వాలాలని నా పాపానికి నిష్కృతి లేదని నాకు తెలుసు కానీ శిక్ష ఉండాలి ఆ శిక్షతోటి నేను చేసింది ఎంత తప్పో నాకే కాదు ఈ ప్రపంచానికి కూడా తెలియాలి నాలాంటి పాపుల్ని మోయటానికి కాదు ఈ నేల ఉన్నది దానిపై ఇంకొన్నాళ్ళు నిలిచి దాన్ని బాధ పెట్టలేను అందుకే అందుకే తొందరగా ఈ క్షణాలు గడిస్తే బాగుంటుంది మరణం నన్ను త్వరగా అల్లుకుంటే బాగుంటుంది అయితే చనిపోయే ముందు నాతో అభ్యర్థన ఎవరికి చెప్పాలో తెలియదు అసలు అసలు నాకు మాట్లాడే అర్హత ఉందో లేదో కూడా ఇదిగో కదిలెళ్ళే కాలమా నువ్వైనా విను తమను మానసికంగా శారీరకంగా హింస పెడుతున్నా ఆఖరికి చంపేస్తున్నా వారేమైపోయినా పర్వాలేదు కానీ తన భర్తకేమీ కావద్దని నోరు మెదపకుండా మౌనంగా సహనంగా తస్తూ బతుకుతున్నా బతకలేక చచ్చిపోతున్న లక్ష్మి లాంటి వాళ్ళ నీక సహనం చాలించమని చెప్పు నాలాంటి వాళ్లకు శిక్ష పడడానికి ఈ సమాజం చూపించే శ్రద్ధను అయ్యా మనిషి పోయాక కాదు బతికున్నప్పుడే చూపించమను ప్రాణం పోయాక న్యాయంతో పనేమిటి అన్యాయం జరక్క ముందే గొంతు విప్పమనండి గొంతు విప్పమనండి దేవుడా ఓ దేవుడా నా లక్ష్మి నా లక్ష్మి చనిపోయి నీ దగ్గరికే వచ్చుంటుందని నాకు తెలుసు ఎందుకంటే ఎందుకంటే నువ్వు మంచి వాళ్ళను నిన్ను వదిలిపోనివ్వవు కదా ఈ మాట అనే అర్హత నాకు లేకపోయినా ఎందుకో ఎందుకో దేవుడా చెప్పాలని ఉంది ఆ మాట లక్ష్మికి చేరుతుందో లేదో నాకు తెలియదు కానీ నువ్వు చేరవేస్తావన్న నమ్మకంతో చెప్పుకుంటున్నా నీతో మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా లక్ష్మి లక్ష్మి లక్ష్మి లక్ష్మి నన్ను క్షమించు లక్ష్మి ఉరిశిక్ష గల్పిక విన్నారు గల్పిక రచన డాక్టర్ సిరి ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది